చెబుతున్నాను మీరు తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమేణా తరలిపోవలసి ఉంటుంది అలాంటప్పుడు వీరికేమైంది విశ్వసించరు వీరి ముందు హురాను పఠించబడేటప్పుడు సాష్టాంగ ప్రణామం ఎందుకు చేయరు పైగా ఈ అవిశ్వాసులు తిరస్కరిస్తున్నారు కాని వాస్తవానికి వీరు తమ కర్మల పత్రాలలో నమోదు చేసుకుంటున్న వాటిని అల్లాహ్ బాగా ఎరుగు కాబట్టి వీరికి వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అనంతమైన ప్రతిఫలం ఉంది